श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन पञ्चदशाध्यायमो पुरुषोत्तमप्राप्तियोगमो यगुवमूलम् శాఖలో దిగువగా బర్వియుండు శాశ్వత స్వద్ధతరువే సంసార వృక్షమని చెప్పబడును దీనియా దేవుడు వేద విదుడైన వాడు ఆది మధ్యాంతంబులో అర్జున వెచ్చటనుగానరావు అట్టియే ఆది పురుషుండేవడో అతనిని సేవించు పొందవలే ఆ బ్రహ్మమును తప్పక మోహితులుగా నివా గా జోడగలిగిన వారలు సర్వకాలములందున సర్వేసు ధ్యానించుచుండువారు పొందరిక జన్మంబుల వారలో పొందెదరు బ్రహ్మంబును సూర్యచంద్రులు చాలరు చూపగా ఆ బ్రహ్మ పదంబును పావకుండా సహజముగా బ్రహ్మపదమును జూపగా నన్ను పొందెదరు బ్రహ్మమును నిక్కముగను గాలి తావీచునప్పుడు గంధంబు గునిపోవు చందమునను దే దుఃఖముల దేహముల పొందితాను దేహంబు లేకున్నచో పొందడు దేహి ఎప్పుడు సుఖముల దేహమును వీడునప్పుడు మరి యొక్క దేహమును పొందినప్పుడు యత్నమునరించి విని ఎరుగుదురు యోగి వరులు ఆత్మజ్ఞా చక్కగా వెలయుచుండుట చేతనే జీర్ణమునరించుచుండు చిత్రముగా వారు తినువాని మాముగా నేనెప్పుడు ఎరుక మరుపులు స్మృతియును ఏర్పడును జీవులకు నా వలననే వేదముల సృజించి గుణ సద్గుణ వేదవేద్యుడనైతిని సకల వేదముల చేత చక్కగా నన్నెరుంగవలయును అక్షరుడు క్షడు క్షరుడనుచును అద్ అర్జునా పురుషులిరువురు జగతిలో అక్షరుడు ఆ బ్రహ్మము తెలియగా అక్షరుడు భూత కోట్లు ఆత్ముడు ఆతడే అవ్యయుండక్షరుండు ఆతడే భరించును భూతముల అంతటను వెలయు కథనా ఆతడే సృజించును చివరకు ఆతడే హరించును పురుషులందుత్తముడను అగుటచే పురుషోత్తముడనైతిని నన్ను సేవించువారు నిక్కమోగా నన్ను పొందంగగలరు పరమగోప్యం బియది ఫల్గుణ నీకునే చెప్పినాడా ఇది నెరుగువాడు ఎరుగును సర్వమును సులభముగను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః तिश्रीसच्चिदनन्द परमहंस स्वामि प्रणीतं वयिन गीतामृतमुन पञ्चदशाध्यम् समाप्तम्